కీర్తన సంఖ్య రెండు వందల తొంభై ఒకటి భావించి తెలుసుకుంటే భాగ్యఫలము ఫలము లంగజాజనకుడే దానములలో ఫలము తపములలో ఫలము తపములలో ఫలము మోనములలో ఫలము ముకుందుడే జ్ఞానములలో ఫలము జపములలో ఫలము నానా ఫలములును నారాయణుడే వినుతులలో ఫలము వేదములలో ఫలము మనసులోని ఫలము మాధవుడే దినములలో ఫలము తీర్థయాత్రల ఫలము ఘనపుణ్యముల ఫలము కరుణాకరుడే సతత యోగ ఫలము చదువులలో ఫలము అతిశయోన్నత ఫలము అచ్యుతూడే యతులలోని ఫలము చితకామిత ఫలము క్షితిమోక్షము ఫలము శ్రీవేంకటేశుడే